أعوذ بالله السميع العليم من الشيطان الرجيم هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم సోదర సోదరి మనలారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఇస్లామీయ సత్ప్రవర్తన లేదా అనండి ఇస్లామీ అమైతిక విధానం ఇన్షాల్లా ఈనాటి నా అంశాన్ని ఈ నాలుగు భాగాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను మొదటి భాగం ఇస్లాంలో సత్ప్రవర్తనకు ఏ విలువ ఉన్నది రెండవది సత్ప్రవర్తన అవలంబిస్తే మనకు ఇహ పరాల్లో లాభాలు ఏమి కలుగుతాయి మరియు మూడవ భాగం సత్ప్రవర్తన ఏదైతే మనం అవలంబిస్తామో ఇది ఎవరి పట్ల ఎలా అవలంబించాలి నాలుగో విషయం సత్ప్రవర్తనకు సంబంధించిన ఏ విషయాలు మనలో లేవో అవి మనలో రావాలంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి అయితే రండి సోదరులారా సోదరి వరలారా మొదటి విషయం మొదటి భాగం ఇస్లాంలో సత్ప్రవర్తనకు ఎలాంటి విలువ ఉన్నది అల్లాహు అక్బర్ వాస్తవానికి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు ఎన్నో దేశాలు తమ దేశాల్లో శాంతి స్థాపించడానికి ప్రజల్లో ఎన్నో రకాల మంచితనాలు రావడానికి సత్ప్రవర్తన లోపిస్తుంది అని కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ద్వారా అల్లాహు తహాలా సర్వ మానవానికి ఏ అంతిమ సందేశం గ్రంథం అయితే పంపాడో దివ్య ఖురాన్ దీని ద్వారా ఇస్లాంలో ప్రవర్తనకు ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో తెలియజేశాడు சூரிய ஜுமா ஆயத்து நம்பர் ரெண்டுలో అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమన ఉద్దేశాన్ని ఈ విధంగా తెలియజేశాడు هو الذي بعث في الأميين رسولا ఆ అల్లాహ్ ఆయనే చదువరును కాని ఈ జాతిలో నుండి ఒక ప్రవక్తను వారి మధ్యలోకి తీసుకొచ్చాడు ఎందుకు యత్లు అలైహిం ఆయాతిహి ఆయన అల్లా యొక్క ఆయతులు వారి ముందు తిలావత్ చేస్తారు పారాయణం చేస్తారు వయుజక్కీహిం మరియు వారిని అన్ని రకాల చెడు గుణల నుండి అన్ని రకాల పాపాల నుండి అన్ని రకాల దుష్ప్రవర్తనల నుండి దూరము చేసి వారిని పవిత్రంగా శుభ్రంగా చేసే ప్రయత్నం చేస్తారు ఇమాం అస్సాది రహమహుల్లా వయుజక్కీహిం అనే ఈ పదం యొక్క వ్యాఖ్యానం చేస్తూ చెప్పారు من الشرك والمعاصي والرذائل ومن مساوئ الأخلاق షిర్క్ నుండి మరియు అన్ని రకాల పాపాల నుండి అన్ని రకాల చెడు గుణాల నుండి దుష్ప్రవర్తన నుండి దూరముంచి వారిని శుభ్రం చేస్తారు మంచిగా వారిని సరిదిద్దుతారు అంతేకాదు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఒక హదీసులో ఇలా పేర్కొన్నారు సురన్ బైహదీలోని హదీస్ అలాగే ముస్లద్ అహ్మద్ లో కూడా ఉంది నేను సత్ప్రవర్తనకు సంబంధించిన సర్వ విషయాల్ని సంపూర్ణపరచడానికి వచ్చాను అంటే ఇక ఇస్లాం ధర్మం తప్ప వేరే ఏ సిస్టమ్ ఏ వ్యవస్థ ఏ చట్టాన్ని అవలంబించినా మనకు అందులో సత్ప్రవర్తనకు సంబంధించిన సంపూర్ణ విషయాలు లభించవు ఒకవేళ లభిస్తాయి అంటే కేవలం ఇస్లాంలోనే లభిస్తాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంను పంపడానికి అతి ముఖ్యమైన ఉద్దేశం సత్ప్రవర్తనకు సంబంధించిన సర్వ విషయాల్ని సంపూర్ణంగా తెలియజేయడం ఈ మాట విని కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు ప్రవక్తల ఆగమన ఉద్దేశం వారు ఏదైతే ఈ లోకంలో వచ్చారో దానికి ముఖ్య కారణం అల్లా యొక్క దాసులను ప్రజల దాసత్యం నుండి తీసి అల్లా దాసత్యంలోకి వారు అల్లాకు దాసులుగా మారే విధంగా చేయడం ఈ ముఖ్య ఉద్దేశం కదా అవును సోదరులారా సోదరివనులారా ఇదే వాస్తవానికి ముఖ్య ఉద్దేశం కానీ అది కూడా సంపూర్ణంగా ఎప్పుడవుతుంది మనిషిలో సత్ప్రవర్తన వచ్చినప్పుడే అందుకే మీరు ఈ విషయాన్ని కొంచెం గమనించండి ఇస్లాంలో ఒక వ్యక్తి కల్వా తెలియాడు లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా యొక్క సాక్ష్యం పలికాడు ఆ తర్వాత అతను నమాజ్ తప్పకుండా చేయాలి ఆరాధనల్లో అతి ముఖ్యమైనది నమాజ్ ఇక మీరు గమనించండి నమాజ్ మరియు సత్ప్రవర్తన వీటి మధ్యలో ఎంత మంచి సంబంధం ఉందో కొంచెం గమనించండి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లంపై ఏ దివ్య పురాణైతే అవతరింపజేయబడిందో అందులోని సూర్య అని కబూతులు అల్లాహు తాలా చెప్పాడు ان الصلاه تنهى عن الفحشاء والمنكر నిశ్చయంగా నమాజ్ అశ్లీలత నుండి అన్ని రకాల చెడుగుల నుండి మిమ్మల్ని ఆపుతుంది అల్లాహు అక్బర్ గమనించండి ఏ నమాజ్ ద్వారానైతే మనిషిలో సత్ప్రవర్తన కలగదో అతని యొక్క నమాజ్ అతనికి లాభాన్ని చేకూర్చలేదు అని భావం అందు గురించి మీరు మరో హదీస్ను గమనించండి ప్రవక్త సల్లల్లా అలీ వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి లేదా ఒక స్త్రీ వచ్చి మా ఇంటి పక్కన ఒక స్త్రీ ఉంది ఆమె చాలా నమాజులు చేస్తుంది ఫర్జ్ నమాజులు కాకుండా నఫిల్ చాలా పాటిస్తూ ఉంటుంది కానీ ఆమె ద్వారా ఆమె పొరుగు వాళ్ళు చాలా అవస్థలో బాధలో ఉన్నారు వారిని తమ చేతల ద్వారా మాటల ద్వారా బాధ కలిగిస్తూ ఉంటుంది ఆమె యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే ప్రవక్త గారు ఏం సమాధానం ఇచ్చారు ఆమె యొక్క స్థానం నరకంలో ఉంటుంది అదే మరో స్త్రీ గురించి ప్రవక్త ముందు ప్రశ్న వచ్చింది మరొక స్త్రీ ఉంది ఆమె ఫర్జు నమాజులు మాత్రం పాటిస్తుంది కానీ ఎక్కువగా నఫిల్లు చేయలేకపోతుంది కానీ ఆమె యొక్క పొరుగు వారందరూ ఆమె పట్ల సద్భావంతో ఉన్నారు ఆమె తమ పొరుగు వారితో మంచి విధంగా వెలుగుతుంది సత్ప్రవర్తనతో ఉంటుంది ఆమె పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ప్రవక్త సలల్లా అనుకున్న వారు శుభవార్త ఇచ్చారు ఆమె స్వర్గంలో ఉంటుంది అయితే ఈ విధంగా మీరు గమనించండి మనిషిలో ఆరాధన భావం ఎంత గొప్పగా ఉన్నా ఆ ఆరాధన అతని యొక్క నడవడికలో అతని యొక్క నైతిక జీవితంలో అతని యొక్క ప్రవర్తనల్లో ఒక మంచి మార్పు తీసుకురాకుంటే అతని ఆ ఆరాధనల ద్వారా ప్రజల ఎక్కడైతే అతను అల్లాహను తన యొక్క ప్రభువును సృష్టికర్తను సంతృష్టపరిచి అతని ద్వారా గొప్ప ప్రతిఫలం పొందాలని అనుకుంటున్నాడో అక్కడే ప్రజల పట్ల అతని యొక్క వ్యవహారం మంచి విధంగా లేకుంటే అతనిలో చాలా ఇంకా లోపం ఉంది అలాగే మీరు గమనించండి రోజా ఉపవాసం ఇది మహా గొప్ప విధి ఇస్లాం మూల స్తంభాల్లో అతి ముఖ్యమైనది దాని గురించి ప్రవక్త అలీ అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్పారు ఇదా కాన యౌము సౌమి అహదికం మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారంటే ఎలాంటి అశ్లీల మాటలు ఎలాంటి గొడవలు జగడాలు లడాయి చేయకూడదు ఇంకా ఎలాంటి అజ్ఞాన కార్యకలాపాలకు గురి కాకూడదు ఇది ప్రవర్తనే కదా లాళ్లకు తత్తకూడని ఖురాన్లో కూడా అల్లా తల దీని గురించి చెప్పాడు కదా అలాగే మీరు జకాత్ విషయం తీసుకుంటే ఖుద్మిన్ జకాత్ వారి నుండి తీసుకోండి మీరు ఎందుకు ఈ జకాత్ వారిని శుద్ధిపరుస్తుంది శుద్ధిపరుస్తుంది గమనించండి ఈ విధిదానం ద్వారా మనిషిలో పిసినారితనం దూరం అవుతుంది జకాత్ చెల్లించడం ద్వారా బీద వాళ్ళ మరియు ఎవరైతే ఎవరికైతే అతను జకాత్ ఇస్తున్నాడో వారి పట్ల ఒక ప్రేమ భావం కలుగుతుంది ఈ విధంగా హజ్ విషయం కూడా మీరు చూడండి అల్లాహు అక్బర్ సత్ సత్ప్రవర్తనకు సంబంధించిన సర్వ విషయాలు అనండి ఇంచుమించు ఇమిడి ఉన్నాయి మనిషి హజ్ను ఏదో ఎక్సర్సైజ్ మాదిరిగా కాదు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వరకు కేవలం తిరగడం కాదు అందులో అల్లా యొక్క ఆరాధన ఏదైతే పాటించాలో అందులో సత్ప్రవర్తన యొక్క గొప్ప అంశం అందులో కూడా ఉంది ప్రవక్త సల్లల్లా అలైవల్లం ఒక సందర్భంలో చెప్పారు అల్ హజ్జుల్ మబ్రూర్ లైస లహు జజావున్ ఇల్లల్ జన్న హజ్జ మబ్రూర్ ఏదైతే ఉంటుందో ఎవరైతే హజ్జ మబ్రూర్ చేస్తాడో అతనికి స్వర్గం తప్ప మరే ప్రతిఫలం ఉండగలుగుతుంది అలాంటప్పుడు సహచరులు అడిగారు ప్రవక్త హజ్ మబ్రూర్ అంటే ఏంటి ఆ హజ్ లో బిర్ అనేది ఎలాంటిది ఉండాలి ప్రవక్త సల్లల్లా అలైవల్లం వారు చెప్పారు సీబుల్ కలాం మాట మంచి మాట ఉండాలి మృదువుగా మాట ఉండాలి ప్రజలతో ఇతాము ప్రజల పట్ల మంచి గుణం వారికి తినిపించే వారి యొక్క తినే త్రాగే విషయాల్లో ఒకరికి తోడ్పడి సహాయం చేసే అటువంటి గుణం ఉండాలి మరియు ఇషాకు సలాం చూసిన ప్రతి ముస్లిం వ్యక్తికి అతను పరిచయమైన వాడైనా కాకపోయినా సలాం చేస్తూ ఉండాలి ఈ గుణాలు హజ్జే మబ్రూర్లో ఉన్నప్పుడు అతని యొక్క హజ్ స్వీకరించబడుతుంది అన్నటువంటి శుభవార్త ఇవ్వబడింది అంతేకాదు సోదరులారా ఒకవేళ మీరు గమనించారంటే ఎవరిలో ఎంత సత్ప్రవర్తన ఎక్కువగా ఉంటుందో అతని యొక్క విశ్వాసమే సంపూర్ణంగా ఉన్నట్లు భావం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ వారిని ఒకసారి ప్రశ్నించడం జరిగింది అయ్యుకు అయ్యుల్ ముమినీన ఈ మాన విశ్వాసులలో అతి ఉత్తమ విశ్వాసి అతి ఘనత గల విశ్వాసి ఎవరు అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు అహ్సనుహుం అఖ్లాక మరియు మరొక ఉల్లేఖనంలో ఉంది అక్మలుల్ మోమినిన ఈమానా ఈమాన్లో విశ్వాసంలో సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు ఎవరు అని అడిగినప్పుడు అహ్సనుహుం ఖులుకా ఈ హదీసు తిరిమిది మరియు అబుదావు ముస్లిం అహ్మద్లో ఉన్నాయి అయితే సోదర మహాశైలారా సోదరి మనలారా విశ్వాసం ఎప్పుడు సంపూర్ణమవుతుంది ఎప్పుడు ఘనత గలది మరియు ఉత్తమంగా అవుతుంది ఎప్పుడైతే మనిషిలో అంటే విశ్వాసిలో సత్ప్రవర్తన అనేది పెరుగుతూ ఉంటుందో ఇంకా ఇస్లాంలో సత్ప్రవర్తనకు ఎంత గొప్ప స్థానం ఉందో తెలుసుకోవడానికి చాలా వరకు ఇంకా విషయాలు ఉన్నాయి కానీ ఇక రండి మహాశైలారా మనం మన యొక్క ఈనాటి టాపిక్ లో రెండవ భాగం ఈ సత్ప్రవర్తన మనం అవలంబిస్తే మనకు ఎలాంటి లాభం కలుగుతుంది ఇహ పరాల్లో దీని ద్వారా మనకు లభించే ప్రయోజనాలు ఏమిటి అది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము سئل رسول الله صلى الله عليه وسلم عن أكثر ما يدخل الجنة ప్రజల్ని అత్యధికంగా స్వర్గంలో చేర్పించే విషయాలు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తక్కువల్లా వహస్సులు అని సమాధానం ఇచ్చారు అల్లా యొక్క తక్కువ దైవ భయభీతి మరియు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన అంతేకాదు ప్రళయ దినాన స్వర్గం అనేది ఎవరికి లభిస్తుంది ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారికే స్వర్గం లభిస్తుంది అయితే పుణ్యాల ద్రాసు బరువు ఎలా ఉంటుంది మా మిన్ షైఇన్ అస్సలు ఫీ మీజానిల్ అబ్ది యౌమల్ ఖియామా మిన్ హుస్నిల్ ఖులుక్ ప్రళయ దినాన దాసుని శ్రాసులో సత్ప్రవర్తన కంటే బరువైన విషయం మరేది ఉండదు అని ప్రొఫెసర్ అల్లాహు అలీ వసల్లం వారు శుభవార్త ఇచ్చారు ఇక కొందరు నఫిల్ నమాజ్ చేస్తూ ఉంటారు కొంచెం కూడా అలసట లేకుండా నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు ఒకరోజు కూడా నాగా చేయకుండా గ్యాప్ ఇవ్వకుండా వారికి ఎంత పుణ్యం లభిస్తుంది ఓ చాలా పుణ్యాత్ములు అని మనం అంటాము కదా కానీ ప్రవక్త సలల్లా అలిసల వారి ఈ హదీసులు గమనించండి إن المؤمن لا يدرك بحسن خلقه درجة الصائم القائم విశ్వాసి తన యొక్క ఉత్తమ నడవడిక ద్వారా నఫిల్ నమాజులు ఎల్లకాలం చదువుతూ ఉండే ఎల్లకాలం నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉండే వారి యొక్క స్థానానికి చేరుకుంటాడు కేవలం సత్ప్రవర్తన అవలంబించాడు ఫరజు నమాజులు వదిలేస్తున్నాడు అల్లా యొక్క ఆరాధన కాకుండా గోరీలకు సమాధులకు ఇంకా వేరే కాడ తలవంచుతూ వారిని పూజిస్తున్నాడు ఇది మహా అపరాధం ఈ విషయం గమనించాలి అంతేకాకుండా సత్ప్రవర్తన అవలంబించడం ద్వారా కేవలం స్వర్గమే కాదు ద్వారా స్వర్గంలో కూడా అతి ఉన్నత స్థానంలో అతి గొప్ప స్థానంలో మనకు చోటు లభిస్తుంది అని ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు أبو داود لون كبير أنا زعيم ببيت في أعلى الجنة لمن حسن خلقه ఎవరైతే తమ నడవడికను ప్రవర్తనను మంచి విధంగా మారుస్తాడో అతని గురించి స్వర్గం యొక్క ఉన్నత స్థానంలో ఒక ఉత్తమమైన గృహం లభిస్తుంది అని నేను జమానతిస్తున్నాను అని ప్రవర్తన వారు చెప్పారు అల్లాహు అక్బర్ ఇలాంటి గొప్ప శుభాలు లాభాలు కలగడానికి సత్ప్రవర్తన ఎల్ల వేలల్లో అవలంబించే ప్రతి ఒక్కరితో అవలంబించే ఈ సద్భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక రండి ఇంకా ఈ రోజుల్లో మనం మన యొక్క కారుణ్యమూర్తి దయామయ దైవ ప్రవక్త అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం కాలాన్ని లోచుకోలేదు ఆయన దర్శన భాగ్యాన్ని మనం పొందలేదు కానీ పరలోకంలో స్వర్గంలో ఆయనకు మరీ దగ్గరగా ఆయనకు అతి ప్రియుల్లో ఒక్కరిగా మనం కావాలనుకుంటే సత్ప్రవర్తనను అవలంబించాలి సుభానల్లా గమనించండి అదీసును మన ప్రవక్త సల్లల్లాహు వారు చెప్పారు ఇన్న మిన్ అహబ్బికుం ఇలయ్య మీలో నాకు అతి ప్రియమైన వాడు మరియు ప్రళయ దినాన నా చుట్టూ కూర్చుండే వారు ఎవరైతే ఉంటారో వారిలో నాకు అతి చేరువుగా ఉండేవాడు అహాసినుకుం అట్లా మీలో ఎవరైతే అతి ఉత్తమ ఉత్తమ నడవడిక కలిగి ఉన్నవారు ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉన్నవారో వారే నాకు ప్రియులు నాకు చాలా దగ్గరగా ఉండేవారు అని చెప్పారు ఈ విధంగా సోదరులారా ఇహలోకంలో మనం సర్వ మానవుల్లో అల్లాకు అతి ప్రియులుగా అల్లాకు ప్రియమైన దాసుల్లో ఒకరిగా కావాలంటే కూడా ఈ సత్ప్రవర్తన అవలంబించాలి ఒకసారి ప్రవర్తన అడగబడింది ప్రశ్నించబడింది మన్ అహబ్బు ఇబాదిల్లా ఇబాదిల్లాహి ఇలల్లా అల్లా యొక్క దాసుల్లో అల్లాకు చాలా ప్రియమైన వారు ఎవరు అల్లా యొక్క ప్రియులు ఎవరు ఆల్ ప్రవక్త సమాధానం ఇచ్చారు ఎవరైతే వారందరిలో మంచి నడవడిక కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అల్లాకు చాలా ప్రియమైన వాడు మరియు ఈ లోకంలో మంచి బిల్డింగ్ ఉన్నది మంచి కారు ఉన్నది మొదలంత మనకు సామాగ్రి ఉన్నది ధనం ఉన్నది ఇంకా భూములు వ్యవసాయం పంటలు ఏమేమో ఉన్నాయి చాలా గర్వపడతాము సంతోషిస్తాము మనకు అన్ని రకాల వరాలున్నాయి అని కానీ మనిషికి లభించే శుభాల్లో వరాల్లో అనుగ్రహాల్లో అతి గొప్ప అనుగ్రహం ఏంటి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లా అలిస్లాం చెప్పారు ఒకసారి అడగబడింది ప్రశ్నించబడింది యా రసూల్ సమా ఖైరు మా ఉతియల్ మనిషికి లభించిన విషయాల్లో అతి ఉత్తమమైనది మంచి విషయం ఏమిటి అని కాల్ హులుకుల్ మనిషికి లభించిన దొరికిన అతి ఉత్తమ విషయాల్లో ఒకటి ఉత్తమ నడవడిక ఈ విధంగా మహాశివులారా చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో చాలా అందంగా ఉన్నవాడిని ఎంతో గొప్పగా అని కొందరు చూస్తారు డబ్బున్న వాడిని చాలా మంచి మనిషి అని కొందరు అనుకుంటారు ఏదో ప్రపంచంలో హోదా అంతస్తు ఉంటే అతను చాలా గొప్పవాడు అని అనుకుంటాడు కానీ మన ప్రవక్త సలల్లా అలైవల్లం వారు చెప్పారు ఇన్న మిన్ ఖియారికుం అహ్సనుకుం ఎవరైతే మీలో ఉత్తమ నడవడిక సత్ప్రవర్తన కలిగి ఉంటాడో అలాంటి వాడే చాలా మంచివాడు ఈ విధంగా సోదరులారా అల్లా యొక్క దేవల్ల మనం సత్ప్రవర్తన ఇస్లాం యొక్క నైతిక విధానంలో రెండవ భాగం కూడా తెలుసుకున్నాము దాని ద్వారా మన గృహపర లోకాల్లో చాలా మేళ్లు చాలా రకాల లాభాలు కలుగుతున్నాయి స్వర్గం లభిస్తుంది స్వర్గంలో అతి ఉత్తమ స్థానం ఉత్తమ స్థానంలో ఒక మంచి ఇల్లు మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సాంగత్యం ఆయన యొక్క సాన్నిహిత్యం మరియు అల్లా యొక్క ప్రియ దాసుల్లో ఒకరు కాబోతున్నాము మరి ఈ లోకంలో మనకు లభించే అనుగ్రహాల్లో అతి గొప్ప అనుగ్రహం ఈ హుస్నే హులు అంటే సత్ప్రవర్తన అయితే రాండి సత్ప్రవర్తన దేన్ని అన్నారు సత్ప్రవర్తన ఇస్లాంలో చాలా గొప్పది దీనికి చాలా గొప్ప స్థానం ఉంది అని తెలుసుకున్నాము దీని ద్వారా మనకు లాభాలు చాలా కలుగుతాయి అని తెలుసుకున్నాము అయితే అసలు సత్ప్రవర్తన అంటే ఏంటి అయితే మహాశివులారా ఖురాన్ హదీస్లను మనం అంత లోతుగా కాకుండా చిన్నపాటి శ్రద్ధతో దాని అనువాదం చదువుతూ పోతున్నా ఎన్నో విషయాలు అందులో మనకు బోధపడతాయి అందులో ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి అయితే అల్లా యొక్క ఆరాధనల్లో సంపూర్ణంగా ఉండడం అల్లాతో పాటు ఎవరిని సాటి కల్పించకపోవడం ఇది అతి ముఖ్యమైన విషయం ఇందులో వస్తుంది అయితే ఒక్కసారి మీరు హజరత్ అబు హురేర రవి అల్లాహు తలహు గారు ఉల్లేఖించిన ఈ హదీసును వినండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ వారు చెప్పారు యా అబా హురైరా అలీ కబి హుస్నిల్ ఓ అబు హురైరా నీవు ఉత్తమ నడవడికను అవలంబించు దీన్ని తప్పనిసరిగా భావించి జీవితం గడుపు అప్పుడు అబు హురేర రవి అల్లా స్వామి గారు అడిగారు ప్రవక్త ఈ సత్ప్రవర్తన అంటే ఏంటి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చెప్పారు మన్ ఎవరైతే నీతో బంధుత్వాన్ని పెంచుకుంటున్నారో నీవు బంధుత్వాన్ని కలిపే ప్రయత్నం చేయి ఎవరైతే నీపై ఏదైనా దౌర్జన్యం చేసి నిన్ను ఏదైనా కష్టపెట్టాడో అతన్ని నీవు మాఫ్ చేసేయి అతన్ని నీవు మన్నించేసే క్షమించు మరి ఎవరైతే నీకు ఇవ్వడం లేదో అలాంటి వారికి సైతం నీవు ఇస్తూ ఉండు ఇది ఉత్తమ గుణాల్లో చాలా మంచి విషయం మంచి గుణం అని ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం చెప్పారు మరో సందర్భంలో ప్రవక్త సల్లాహు అలీ వసలం వారు చెప్పారు ప్రజల్లో అల్లాకు చాలా ప్రియ ప్రియులైన వారు ఎవరు ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవితం గడిపేవాడు వారికి లాభాన్ని చేకూర్చేవాడు వారిని నష్టంలో పడవేసేవాడు కాడు సర్వ కార్యాల్లో అల్లాకు ప్రియమైన కార్యాలు ఏమిటి సురూరం తుదుఖిలు అలా ముస్లిం నీవు ఒక ముస్లిం వ్యక్తిని సంతోషపరచు బాధ కలిగించకు మరియు తక్షిత్ అను కుర్బ అతనిపై ఏదైనా ఆపద ఉంది అంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేయి ఓ తక్బి అతను అప్పు బాధల్లో చిక్కుకొని ఉంటే సహాయపడి అప్పు భారం నుండి అప్పు భారం అతని నుండి దించే ప్రయత్నం చేయి అవు తత్రుద అన్హు జూఆ ఆకలి దప్పుల్లో అతను ఉంటే అతని ఆకలి దాహాన్ని దూరం చేయి మరో ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు గమనించండి వలి అన్ అంషియ మా అఖీ ముస్లిం ఫీ హాజా అహబ్బు ఇలల్లాహి మిన్ అన్ అతకిఫ ఫిల్ మస్జిద్ షహరా నేను నా ఈ మసీదులో మసీద్ నబవీలో ఒక నెల ఏటకాఫ్ చేస్తూ ఉండడం కంటే ఒక ముస్లిం వ్యక్తి వెంట వెళ్ళి అతని యొక్క అవసరాన్ని తీర్చడం ఇది నాకు ఎక్కువగా ఇష్టమైన కార్యం అని ప్రవక్త సల్లాహుస్లం వారు చెప్పారు ఈ విధంగా సోదరులారా ప్రవక్త మహాని మొహమ్మద్ సల్లాహు అలైవలం వారు సత్ప్రవర్తనలో ఏ ఏ విషయాలు వస్తాయో ఈ విధంగా మనకు వివరించారు విషమపరిచారు మరొక హదీస్ కూడా మీరు వినండి చెప్పారు ఇచ్చపిల్లా నీవు ఎక్కడా ఉన్నా ఒంటరిగా ఉన్నా నలుగురి మధ్యలో ఉన్నా వెలుతురులో ఉన్నా చీకట్లో ఉన్నా రాత్రిలో ఉన్నా పగల్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా పిల్లల మధ్యలో ఉన్నా మార్కెట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ దైవ భయభీతి అల్లా యొక్క భయం అల్లా యొక్క తత్వాలు నీవు పాటించు పాపం జరిగిన వెంటనే చెడు జరిగిన వెంటనే మంచి చేసే ప్రయత్నం చేయి పుణ్యకార్యాలు చేసే ప్రయత్నం చేయి ఆ సత్కార్యం అనేది దుష్కార్యాన్ని సమాప్తం చేస్తుంది ఆ మంచి అనేది ఆ చెడు చెడు యొక్క రూపు మాపుతుంది మరియు ప్రజల పట్ల ఉత్తమంగా ఉత్తమ నడవడిక ఉత్తమ వ్యవహారం వారి పట్ల మేము పాటించే ప్రయత్నం చేయండి సోదర మహాశివులారా సత్ప్రవర్తనంలో సత్ప్రవర్తనంలో మనిషి సిగ్గు బిడియం లజ్జ పాటించడం ఇతరులకు కష్టం కలగకుండా ఎలాంటి బాధ కలగకుండా ఉండడం మాట నిజాయితీగా మాట్లాడడం మరియు అనవసర మాటల నుండి దూరం ఉండడం శ్రమించడం కష్టపడడం వృధా కార్యకలాపాలకు దూరం ఉండడం ఇంకా బంధుత్వాలను పెంచుకుంటూ ఉండడం కష్టం వచ్చినప్పుడు సహనం వహించడం సుఖంలో ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు కృతజ్ఞత పాటించడం చెల్లించడం ఎంత అల్లా వైపు నుండి లభించినా అంతవరకే సరిపుచ్చుకొని సంతోషపడడం మరియు ఎవరిని కూడా చివరికి పశువులనైనా కూడా దూషించకుండా శపించకుండా ఎవరి యొక్క చాడీలు చెప్పకుండా పరోక్ష నిందలు చేయకుండా ఒకరి గురించి తన మనసులో ఎలాంటి కపటం జిగస్సు మరియు ఎలాంటి వారిపై ఈర్ష్య కలగకుండా ఉండడం ఎల్లప్పుడూ నగుముఖంతో నగుముఖంతో ఉండడం అల్లా యొక్క దాసులను ప్రేమించే వారిగా ఉండడం ఈ విధంగా సోదరులారా ఎవరితోనైనా ఏదైనా చిన్నపాటి కష్టం నష్టం ఎదురైనా అయ్యో పాపం తెలియక చేసింది కావచ్చు అన్నట్లుగా అతనిలో ఏదైనా ఒక తాకు వెనుకలాడడం వారి వెనుకబడి వారిలోని రహస్యాన్ని లాగుకుంటూ ప్రజల్లో వారిని అవహేళన చేస్తూ వారి మాన భంగాలకు నష్టం కలిగే విధంగా చేయకుండా ఉండడం ఇవన్నీ విషయాలు కూడా సత్ప్రవర్తనలలో లెక్కించబడతాయి ఈ విధంగా చూసుకుంటే సత్ప్రవర్తనలో మనం పాటించవలసిన విషయాల్లో స్వయంగా మన పట్ల మన ఇల్లాని పిల్లల పట్ల మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో మన తోటి సోదరుల జాబ్ మెట్ కొలీగ్స్ల పట్ల బజార్లో మార్కెట్లో వెళ్ళాము ఏదైనా కొనడానికి లేదా అమ్మడానికి అక్కడ మస్జిద్లో అంటే ఒక విశ్వాసి సర్వ వ్యవహారాల్లో జీవితంలోని ప్రతి కోణంలో సత్ప్రవర్తనను అవలంబించడం చాలా అవసరం మహాశివులాల మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఎవరి ద్వారానైతే అల్లాహు తహాలా సత్ప్రవర్తనకు సంబంధించిన సర్వ విషయాల్ని సంపూర్ణపరిచాడో సత్ప్రవర్తనలో ఆయన ఎంత గొప్ప శిఖరానికి ఎదిగి ఉన్నారో అది కూడా కురాన్లో చాలా స్పష్టంగా తెలిపాడు ఓ ప్రవక్త నిశ్చయంగా నీవు సత్ప్రవర్తనలో అతి గొప్ప శిఖరానికి ఎదిగి ఉన్నావు అల్లాహు ఎందుకు ఎందుకంటే ఇస్లాం ఇంత మంచి ధర్మం సత్ప్రవర్తనను బోధించే ఉత్తమమైన ధర్మం అని ఎప్పుడైతే మనం చెబుతామో ప్రజలు ఆ సత్ప్రవర్తనను అవలంబించిన వ్యక్తి ఎవరు ఈ రోజుల్లోనైతే మేము ముస్లింలను అలా చూడడం లేదు కదా అని ఏలు ఎత్తినప్పుడు అదిగో మానవుల్లోనే అతి గొప్ప మానవుడు ప్రవక్తల్లోకెల్లా సర్వ ప్రవక్తల నాయకులు మహమ్మదు రసూరు సల్లల్లాహు అలీ వసల్లం అని మనం చూపించి స్వయంగా మనం ఆయన యొక్క ఆదర్శాన్ని పాటించడానికి అల్లాహు తఆలా ఏం చెప్పారు لقد كان لكم في رسول الله أسوة حسنة నిశ్చయంగా ప్రవక్త జీవితంలో మీకు ఉత్తమ ఆదర్శం ఉంది కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను ముస్లిం షరీఫ్లో ఉంది హజరత్ అనస్ రబియల్లా అందులో గారు చెప్తున్నారు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు వద్ద నేను పది సంవత్సరాలు సేవకునిగా పనిచేశాను కానీ ఒక్కసారి కూడా ప్రవక్త సలల్లా అలైవలం చేతులు వేశావు అని అసహించుకోలేదు నన్ను ఈ విధంగా గతించలేదు ఈ కార్యాన్నైనా మర్చిపోయి చేస్తే ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఇలా చేయలేదు అని కూడా విమర్శలు పెట్టలేదు అల్లాహ్ అక్బర్ సహీ బుఖారీ ముస్లింలో ఉంది ఒకసారి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ తమ సహచరుల వెంట ఉన్నారు అక్కడ ఒక గ్రామీణుడు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలీ అప్పుడు ఒక దుప్పటి వేసుకొని ఉన్నారు దాని యొక్క అంచులు చాలా మందంగా ఉన్నాయి వెనుక నుండి ప్రవక్త యొక్క ఆ దుప్పటిని లాగేశాడు అందువల్ల ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి యొక్క మెడ మీద ఆ మందమైన అంచుల యొక్క గుర్తులు కూడా పడ్డాయి బాధ కలిగింది అల్లాహు ప్రవక్త సలల్లాహు అలీ వసలం నవ్వుకుంటూ అతని వైపు మలిగాడు ఆ వ్యక్తి చూడండి వెంటనే అయ్యో నాతో తప్పైంది కదా అని అనకుండా ఓ మొహమ్మద్ సల్లల్లా అలిస్లం పేరు తీసుకొని అల్లా నీకు ఏదైతే ధనం సొమ్ము ఇచ్చాడో దానిలో మళ్ళీ నా కూడా కొంత నీవు అని అడిగాడు అంటే ప్రవర్తన అతన్ని ఎంత కఠినంగా ఉండింది మాట కూడా ఎంత కఠినంగా ఉంది అయినా ప్రవక్త సలల్లాహు అలైవల్లం నవ్వుకుంటూ అతని వైపు మనిగి అతనికి చేసేయండి అని ఆదేశించారు అల్లాహ్ ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రవక్త సల్లల్లా అలిస్ల వారి గురించి అబ్దుల్ బిన్ హారి ప్రతి అల్లా అని చెప్తున్నారు నేను ప్రవక్త అసలు వారిని ఎప్పుడు చూసినా గానీ నగు ముఖంతోనే చూశాను సహాబా రవి అల్లాహు అనుహం ఆయన యొక్క సహచరులు అంటారు ప్రవక్త సల్లల్లా అలిస్లం వారు ఎప్పుడూ కూడా అసత్యం అబద్ధం పలికేవారు కాదు ఎవరి యొక్క మనసు నొప్పించేవారు కాదు అందరితో కలిసి మెలిసి ఉండేవారు చిన్నారులను ఎత్తుకునేవారు బీదవాళ్లతో కలిసి కూర్చుండేవారు వారితో భోంచేసేవారు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని పరామర్శించేవారు ఎవరైనా ఏదైనా అయ్యో ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఏదైనా సాకు చెప్పి తప్పును ఒప్పుకున్నప్పుడు విమర్శించి అడగకుండా మన్నించేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తమ సహచరులను వారికి ఇష్టమైన ప్రియమైన మంచి పేర్లతో పిలిచేవారు సామాన్యంగా ఈ రోజుల్లో పేర్లు పెట్టడం అవహేళన చేయడం అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేవారు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో చెప్పారు నేను ఒక దాసుని దాసుడు తినే మాదిరిగా నేను తింటాను మరియు దాసుడు ఉండే జీవించే విధంగా నేను జీవిస్తాను సోదరులారా సత్ప్రవర్తనల్లో సత్యం పలకడం అమానతులను వారి హక్కుదారులకు అందచేయడం ఎలాంటి గర్వం అహంకారానికి గురి కాకుండా వినయ వినమ్రతతో జీవించడం మరియు పాపం చేసినప్పుడు సిగ్గుపడడం అల్లా చూస్తున్నాడు కదా నేను ప్రవక్త సుల్లాసుల వారి యొక్క ఆదేశానికి వ్యతిరేకం చేస్తున్నాను అన్నట్లుగా సిగ్గుపడడం కానీ అదే ధర్మ విషయం నేర్చుకోవడంలో ఎలాంటి సిగ్గు లేకుండా ముందుకు రావడం ఎవరిపై కూడా అన్యాయం అత్యాచారం దౌర్జన్యం చేయక ఉండడం ఈర్ష్య జిగత్సు వీటన్నిటికీ కూడా దూరం ఉండాలి వీటికి సంబంధించిన ఎన్నో వివరాలు కూడా ఉన్నాయి కానీ సమయం అనేది మనకు సరిపోవడం లేదు ఈ రోజుల్లో అతి ముఖ్యంగా మన యువకుల్లో యువతుల్లో ప్రవర్తనకు సంబంధించిన ఎన్నో లోపాలు ఉన్నాయి తల్లిదండ్రుల పట్ల ఏదైతే మనం వ్యవహారం ఈరోజు పాటిస్తున్నామో మన గర్ల్ ఫ్రెండ్స్లను కానీ లేకుంటే అబ్బాయిలను కానీ ప్రేమలో తప్పు ప్రేమలలో అఫైర్స్లో పడి తల్లిదండ్రులను మన దగ్గరి బంధువులను ఏదైతే ఎదిరిస్తున్నామో ఇది మహా పాపం దీనివల్ల సామాజికంగా కూడా ఎన్నో రకాల నష్టాలు కలుగుతున్నాయి వాటన్నిటికీ దూరం ఉండాలి అయితే ఇక చివరిలో నేను సంక్షిప్తంగా మనం సద్వర్తనను ఆనందించుకోవాలి అంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి చాలా వేగంగా కొన్ని విషయాలు చెప్తూ వెళ్తాను వాస్తవానికి మనిషి తనలో ఉన్నటువంటి చెడు గుణాన్ని మార్చడం మంచిని అవలంబించడం కొంచెం కష్టం కావచ్చు కానీ అసంభవం అనేది అంత మాత్రం కాదు ఇందు గురించి ఇందుకై మొట్టమొదటి సాధనం విశ్వాసం చాలా బలంగా ఉండాలి అల్లాహ్ యొక్క భయం అనేది ఉండాలి ఎవరి పట్ల మనం ఏ దుష్ప్రవర్తన పాటిస్తామో దాని గురించి అల్లా వద్ద మనకు సమాధానం చెప్పుకోవలసి ఉంది అన్నటువంటి భయం ఉండాలి చెప్పారు మన్ ఖానయు మీరు బిల్లాహి వలియో ఆఖిర్ ఫలాయు విచారా ఎవరైతే అల్లాను విశ్వసిస్తారో పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ పొరుగు వారికి ఎలాంటి బాధ కలిగించకూడదు గమనించండి పురుగువారికి బాధ కలిగించకూడదు అని చెప్తే సరిపోయేది కదా కానీ దీనిని అల్లా పట్ల విశ్వాసం పరలోక పట్ల విశ్వాసంతో ఎలా కలిపి జోడించి చెప్తున్నారు గమనించండి విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మనిషి సత్ప్రవర్తనను అవలంబించడం చెడు ప్రవర్తనలకు దూరం ఉండడం చాలా సులభంగా అవుతుంది రెండవ సాధనం ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి అతనిలో ఏ సత్ప్రవర్తన లేదో ప్రత్యేకంగా దాని గురించి కూడా అల్లా తాలతో దువా చేసుకోవచ్చు అలాగే మన ప్రవక్త మొహమ్మద్ సల్లాహ వారు సామాన్యంగా అన్ని రకాల సత్ప్రవర్తనలు కలగడానికి ఈ దువాలు అయితే నేర్పారో అలాంటి దువాలను మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి ఉదాహరణకు ముస్లిం షరీఫ్లోని హదీస్ అల్లాహు మహదిని ఈ అహ్తని అహ్లా లా యహదిని అహ్తలిహ ఇల్లా అన్ وصرف عني سيئها لا يصرف عني سيئها إلا أنت الله جمرك حديث يوم دي اللهم أهدني لأحسن الأخلاق والأعمال والأهواء لا يهدي لأحسنها إلا أنت وصرف عني سيئها لا يصرف عني سيئها إلا أنت الله جمرك اللهم كما حسنت خلا ఖల్కి ఫహస్సిన్ ఖులుకి ఇలాంటి దువాలు అధికంగా చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మనిషి అల్లా వైపునకు మరలి ఎక్కువగా అర్థిస్తూ ఉంటాడో ఓ అల్లా నాలో ఈ లోపాలున్నాయి ఇలాంటి ఇలా లోపాలను దూరం చేసి నాకు ఈ సద్గుణాలు ప్రసాదించు అని తప్పకుండా అల్లా అతనికి సహాయపడతాడు అతనికి సద్గుణాలు ప్రసాదిస్తాడు అలాగే మూడో విషయం సోదరులారా శ్రమించడం అంటే చెడు గుణాలు మనల నుండి దూరమై సద్గుణాలను అవలంబించడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది శ్రమ పడాల్సి వస్తుంది అలాంటి శ్రమ అనేది మనం పడాలి మనం ఎంత శ్రమిస్తామో ఇందులో అంతే మన పుణ్యం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు చిన్న విషయం మనం చూస్తున్నాము మన యొక్క వ్యాపారంలో అబద్ధం చెప్పకుంటే లాభం ఎక్కువ రాదు ప్రజలు మనం చెప్పిన రేట్లో కొనడానికి సిద్ధంగా ఉండరు అందుగురించి ఏం చేస్తాం మనం అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తాము కానీ దాని యొక్క పర్యవసానం చాలా భయంకరంగా ఉంది అందుగురించి ఏం చేయాలి కొంచెం ఒక రూపాయి తక్కువ దొరికినా కానీ లాభం చిన్నగా ఉన్నా కానీ మనం ప్రయత్నం చేయాలి అబద్ధం చెప్పకుండా ఉండడానికి అలాగే ఇంకా నాలుగో విషయం ఆత్మ పరిశీలన అంటే మనం ప్రతిరోజు కానీ వారంలో ఒకసారి రెండు సార్లు కానీ ఏదైనా ఒక సమయంలో మనకు మనం అంచనా వేసుకుంటూ ఉండాలి లెక్క తీసుకుంటూ ఉండాలి ఎవరితో ఎలా నాకు మాట నేను ప్రవర్తిస్తున్నాను ఫలానా రోజు మార్కెట్లో వెళ్ళాను అక్కడ నేను అతనితో కొంచెం గట్టిగా మాట్లాడాను అతనితో నేను దూషించాను అతనికి నేను ఇలా చేశాను మనం లెక్కేసుకుంటూ ఉండేది ఉంటే ఇది కూడా మనలో దుష్ప్రవర్తన దూరం ఉండి సద్గుణాలు అవలంబించడానికి ఎంతో దోహదపడుతుంది అలాగే సోదరులారా సత్ప్రవర్తన అవలంబించడం ద్వారా లాభాలు ఏంటో రెండో భాగంలో తెలుసుకున్నాం కదా ఆ ఎక్కువగా లాభాలను తెలుసుకుంటూ పురాణ హదీస్ యొక్క గడి వాటిని మనం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకు దీని ద్వారా ఆ సద్గుణాలను అవలంబించడానికి మనకు చాలా లోపల నుండి ఇష్టం అనేది తిరుగుతూ ఉంటుంది అలాగే దుష్ప్రవర్తనను అవలంబిస్తే ఏమి నష్టం కలుగుతుందో ఉదాహరణకు అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలున్నాయి అన్యాయం చేసే వారికి ఎలాంటి శిక్షలున్నాయి ఇతరుల పట్ల చాడీలు చెప్పేవారికి పరోక్ష నింద చేసే వారికి ఎలాంటి శిక్షలున్నాయి ఇప్పుడు సమయం లేదు కనుక నేను అందరినీ వివరించడం లేదు ఆ శిక్షల గురించి తెలుసుకోవాలి మనిషి భయపడి కూడా కొన్ని దుష్ప్రవర్తనలకు దుర్గుణాలకు దూరం ఉండే ఇందులో సహకారం అనేది లభిస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నో రకాల మరికొన్ని ఉన్నాయి మీరు ఇస్లామీయ ప్రవర్తన అన్న చిన్న ఒక బుక్ తెలుగు పుస్తకం చదవండి మీకు అందులో ఇంకా దీనికంటే ఎక్కువ విషయాలు మీకు దొరుకుతాయి అల్హమ్దుల్లా జుల్ఫీ జాలియా సౌదీ అరబ్ నుండి ఈ బుక్ ఈ పుస్తకం చాలా సంవత్సరాల క్రితం ప్రింట్ అయి ఉంది ఎవరికైనా అవసరం ఉండేది ఉంటే మా ద్వారా పీడిఎఫ్ ఫైల్ రూపంలో కూడా తీసుకోవచ్చు చివరిలో నేను అల్లా తాలతో దువా చేసేది ఏమిటంటే అల్లాహు మహదిన లి అహ్సన్ అల్ అఖ్లాక్ వల్ అహమాల్ వల్ అహ్వా లా యహ్ది లి అహ్సన్హా ఇల్లా అంత్ వసరిఫ్ అన్నా సయ్యహా లా యసరిఫ్ అన్నా సయ్యహా ఇల్లా అంత్ వ అల్లాహ్ మాకు సద్గుణాలు ప్రసాదించు మా గుణాల్లో మా కార్యాల్లో మా కోరికల్లో అన్ని రకాల మంచితనాలు ప్రసాదించు ఆ మంచితనాలు ప్రసాదించేది నీవు తప్ప ఎవరి వల్ల కాదు మరియు అందులోని అన్ని రకాల చెడుల నుండి మమ్మల్ని దూరం ఉంచు ఈ చెడుల నుండి దూరం ఉంచే భాగ్యం కూడా నీ తప్ప ఎవరి ద్వారా మాకు ప్రసాదించబడదు జుజాకుల్లా ఖైరా వసలం అలైకం వరహతుల్లాహి వబర్కాతు